ఇరవయవ సంకీర్తనం అన్నియును అతని కృత్యములే ఎన్ని అయినా అనవును అతడే విశేషినను అణురేణు పరిపూర్ణుడు అవలి మోమైతేను అణువౌను కమల భవాండమైన పణిశయనుని కృపా పరిపూర్ణమైతే తృణమైన మేరు తిరవుగా అప్పుడే పురుషోత్తముని భక్తి పొరపొత్సవైతే ఎరవులవు నిజ చిరులు ఎన్నైనను హరిమీది చింత పాయక నిజంబైతే నిరతి పట్టినవెల్లా నిధానములే మదన గురుని సేవ మదికి వెగటైతేను పదివేలు పుణ్యములు పాపంబులే పదిలమై వెంకటపతి భక్తి కలిగితేను తుది పదంబునకెల్ల తొడవవునప్పుడే